వాడు కనుక దాన్ని శాతం అని పెట్టుకుంటే అక్కడ ఎవరు పొందదు అక్కడ శాతం అంటే వ్యతిరేకం సైతాను సైతానం మన తెలుగులో వెళ్ళదు మనం సైతాన్ సో క్రిస్టియానిటీలో సైతాన్ అంటే సైతాన్ వేరు భక్తులు వేరు కాబట్టి దేవుడికి అనుకూలంగా ఉన్నవాడు భక్తుడు దేవుడికి అనుకూలంగా లేకపోతే వాడు సైతాను అయిపోతాడు అంతే తప్ప ఇద్దరు ఒకటి కాదు భక్తుడు హెవెన్కి పోతాడు సైతాను అనుయాయి ఎక్కడికి పోతాడు నరకాన్ని అది అక్కడ మన దగ్గర కూడా అంతకంటే తక్కువేం కాదు మనవాళ్ళు కూడా అలాగే మాట్లాడతారు అసలు మన వాళ్ళు ఈ ఎటర్నల్ డామినేషన్ అనే ప్రిన్సిపల్ అంటే కొంతమంది వాళ్ళు శాశ్వత కాలం నరకానికి పోతారు అనే ప్రిన్సిపుల్ అసలు వేదాల్లో కానీ ఉపనిషత్తుల్లో కానీ మన ధర్మశాస్త్రాల్లో కానీ మనుమహా మనుమహారాజు మొదలైన వాళ్ళు చెప్పిన స్మృతి గ్రంథములేదు కాదు ఎక్కడా లేదు అలాగే ఇంటర్నల్ డామినేషన్ అంటే శాశ్వత కాలము నరకమునందు పడుతుందా అనేది ఎక్కడా లేదు స్వర్గానికి వెళ్ళిన వాడు పుణ్యం గట్టిపోయినట్టే వాపసు వస్తాడు నరకానికి పోయిన వాడు దేవుడు వెళ్ళినట్టే ఆ దేవుడు శిక్ష అయిపోయినట్టే వెనక్కి వచ్చేస్తాడు ఇండియాలో జైలు శిక్ష లైఫ్ శిక్ష అంటాడు జీవితకాలం జైలు శిక్ష అంటాడు పదిహేను ఏళ్ళ తర్వాత వచ్చేస్తుంది పదిహేను ఏళ్లే జీవితకాలం అంటారు ఇండియాలో పదిహేను ఏళ్లే జీవితకాలం మన చీఫ్ మినిస్టర్ గారు మళ్ళీ ఎలక్షన్ దగ్గారనుకోండి దాన్ని ఇంకో మూడేళ్ళు తగ్గించి అందరినీ బయటకు పంపించేస్తున్నారు వీళ్ళు ఉంటే జీవితకాల ఖైదీలను మాటే కానీ ఒక దగ్గర మళ్ళీ మనం మనలో మన మధ్యలో ఉంటారు దేశ అక్కడ ఎక్కువ కాలం ఉంటారు నేను జీవితకాల ఖైదీలు కలిశాను ఏమో ఎవరికి ఎలాగో జీవితకాల ఖైదీలు అంటున్నాం ఇంకేముందని ఇంక రెండేళ్లలో నేను వచ్చేస్తాను కాబట్టి అలా అలాగే నరకానికి వెళ్ళి వాడు కూడా వాపస్ వచ్చేస్తాడు కానీ అక్కడ అలా కాదు శాశ్వత కాలం దాన్ని ఎటర్నల్ డామినేషన్ ఆ ఎటర్నల్ డామినేషన్ మన హిందూ ధర్మంలో లేదు కానీ మన ద్వైతాచార్యులు కొంతమంది క్రిస్టియానిటీ నుంచి తెచ్చుకొచ్చారు క్రిస్టియానిటీ ఇండియాకి చాలా ముందు వచ్చింది బ్రిటన్కి క్రిస్టియానిటీ ముందు ఇండియాకి వచ్చింది అలాంటి ఎక్కువ స్ట్రీట్స్ మన ఇండియాకి వచ్చేది ముందు దాంతో కొంతమంది ఈ గోవాకి దగ్గరగా ఉన్న వాళ్ళు వెళ్ళి ఆ క్రిస్టియన్ ఆచార్యుల దగ్గర కొంత నేర్చుకుని ఎటర్నల్ డామినేషన్ అనే తెలుసుకుని హిందూ ధర్మంలో ప్రవేశపెట్టారు కొంతమంది శాశ్వత కాలము అలాగే నరకానికి పోతారు చాలా తప్పు మన వేదాంతులను అడిగితే ఇద్దరు ఒకే కోటస్థ చిట్టు గలదు అడుగుతారు మరి ఒకే కూటస్థ చిట్టు ఉంటే వీడు ధర్మం చేస్తున్నాడు వాడు అధర్మం చేస్తున్నాడు కారణం ఏమిటి అంటే కూటస్థ చిట్టు జ్ఞానానికి అజ్ఞానానికి అవిరోధి కాదు అక్కడ తర్కం ఏమిటంటే సత్యకాలం ఉన్నది కదా తర్కం ఏమిటంటే కూటస్థ చిత్తే కనుక అజ్ఞానానికి విరోధి అయితే ఈ అజ్ఞానులే ఉండేవారు కాదు లోకంలో ఎవరికి కూడా అజ్ఞానం యొక్క అనుభవం లేదు కాదు కానీ అందరికి అది అది ప్రశ్న రెటరికల్ క్వశ్చన్ దానికి కాబట్టి తత్వం ఎలా వస్తుంది అను వీళ్ళందరికీ అజ్ఞానం అనుభవంలోకి వస్తుంది కనుక కోటస్థితి అజ్ఞానములకు విరోధి వస్తున్నాను ఆ సార్ మీకు అర్థమవుతాను సర్కారు ఇంకోసారి ఉన్నాం ఆ కూటస్థిత్ ఆ కూటస్థ చైతన్యం తత్తడు ఎందుకన్నాడంటే చైతన్యం అన్నాడు కాబట్టి తత్త కూటస్థ చిత్తను ఉంటే సా అని ఉండాలి తత్తడు ఎందుకంటే చైతన్యం అనుకున్నాడు కదా చైతన్యం నమ్మొస్తలేదు వ్యాకరణ వ్యాకరణలకు లైంగికులు అని పేరు లైంగికులు అంటే ఎవరు దయాకరణము వ్యాకరణం జరుగుతుంది వ్యాకరణాన్ని పంపుకున్న వాళ్ళు వాళ్ళకి లైంగికులు ఎందుకంటే వాళ్ళకి ఆ లింగము సరిపడాలి తత్తనాల్సిన చోట తత్తే సహా అనాల్సిన చోట సహా సహా అనాల్సిన చోట సహా ఇక్కడ అది అక్కడికి వస్తే వాళ్ళకి వాళ్ళు ముందుకు వెళ్ళరు మొత్తం ముందులు పడదంటారు చూసారా అలాగే అలా అయిపోతారు చూసుకుపోతారు నేను తత్తను చూసి నేను కంగారు ఉండదు తత్తం కడే ఆయన చైతన్యం అని ముందు శ్లోకంలో ఉంది చిత్త నుంచే తత్త నుండి అంటారు చైతన్యం అన్నాడు కాబట్టి తత్త ఎలా చూసారు చిత్త నుండి ఏమనుండేవాడు సా ఓకే సో ఈ లింగం దగ్గర పెద్ద సమస్య గాయత్రి మంత్రార్థం దగ్గర కూడా ఈ సమస్య ఉంది గాయత్రి మంత్రార్థం చెప్పాడు తత్సవితం వరేణ్యం భర్గో వ్యవస్థ భర్గ పుణ్యం మరి ఖర్చు ఎక్కడ పెడతారు తీసుకెళ్లి గొల్లులలో కలవదండి ఇలాంటి ఇబ్బందులు ఉన్నాయి దాంట్లో ఆ ఇబ్బందులను అన్నింటినీ అధిక ఆ ఇబ్బందులు ఎవరికి వ్యాకరణించడం ఆ ఇబ్బందులను అధిగమించి ఎలా అధిగమించాలో చూస్తున్నాడు సరుకు దేవస్య యహాభర్గ ఏ భర్గ ప్రకాశము కలదో తేజ ధీమహి అది తేజ అనే పదాన్ని అధ్యాహారం చేసుకుని అది ప్రకృతితో పోలిసేది అవుతుంది అలా అలా మార్చుకున్నాను ధియోజో ప్రచోదయాత్రకులు యహ అన్నది ప్రకృతి సంబంధం లేదు యహ సవిత సవితుహం ఉంది కదా అనహ దేహ ప్రచోదయ నాకు ఎప్పటికీ ఆశ్చర్యం గాయత్రి మంత్రంలో అక్కడ గాయత్రి దేవతతో ఏముందో అదంతా మన వాళ్ళు గాయత్రి దేవతను పెట్టేసారు పురాణం పెట్టేశారు దాంట్లో ఎప్పుడైనా శృంగేరి వాళ్ళు కనపడితే పండితులు ఏమంటే గాయత్రి మంత్రాన్ని మీరు గాయత్రి దేవతగా ఎలా ప్రసిద్ధి చేస్తున్నారు అని అడగాలని అనుకున్నాం అడిగితే వాళ్ళు కోపడతారంలో శృంగేరి ఎందుకంటే వాళ్ళు మహావిద్వాన్ స్వామి కోసం మిగతా వాళ్ళు రోజులు వాటిని పక్కన పెట్టేశారు వాళ్ళని ఎవరు అడిగింది లేదు సమాధానం ఉండదు ఇంకా వాళ్ళే కొంత విశ్వస్తులు పక్కన ఉన్నారు మంచిది అది వేరే ప్రసంగం కాబట్టి అది అది తక్కువ మీ లోపల ఉండే కూటస్థిత్ మీకు అనుభవానికి మీ మీకు అవిద్యకు విరోధి అయినట్లయితే మీకు అవిద్య విరోధ అనుభవానికి రాకూడదు కానీ వస్తుంది కాబట్టి కూటస్థితి అవిద్యకు లేకపోతే అజ్ఞానానికి విరోధి కాదు అని సెటిల్ అయిపోయింది ఓకే అయితే మరి విరోధి ఎవరు ఇప్పుడు మేఘాలు ఉన్నాయండి సూర్యుడు మేఘాల యొక్క ఆవరణములకు విరోధియా కాదు మరైతే మేఘముల యొక్క ఆవరణకు విరోధి ఎవరు అంటే గాలి అని చెప్పచ్చు సూర్య గాలి కనుక గాలి వీచినట్లయితే మేఘాలు పోతాయి అప్పుడు సూర్యుడు ప్రకాశిస్తాడు అని చెప్పచ్చు అలాగే మన ఎందరి కూటస్థ చిత్ మనకు అనుభవానికి వస్తున్న అవిద్యకు లేక ఆవృతికి ఆవరణకు విరోధి కాదు అన్నారు సంతోషం విరోధి కాదు మరి విరోధి ఎవరు విరోధి చెప్పాలి కదా ఎందుకంటే విరోధి ఎవరో తెలిస్తే దాన్ని పట్టుకుంటే ఈ అవిద్యని తోసేయచ్చు అవిద్యను తోసేయాలి కదండి లేకపోతే ఆ విద్యని ఆ వృద్ధిని అలాగే పెట్టి కూర్చుంటారా తోసేయాలి తోసేయాలి తోసేయాలంటే మరి విరోధి ఏది అది చూసుకోవాలి ఫోకస్ పెట్టి విరోధి కాదు రండి లోపలికి రండి లోపలికి చెప్పమ్మా ఏమిటి ఫైవ్ ఫోర్ టూ సెవెన్ కాదు దానికి సమస్య ఉందో ఏమిటి అసలు ఫైవ్ ఫోర్ టూ సెవెన్ కాదు ఎవరిదైనా ఉందా ఇక్కడ వేగనర్ లేదమ్మా ఇక్కడ ఉన్నవాళ్ళు ఎవరు మీకు కాదు థ్యాంక్ యూ ఏం పర్వాలేదు కనుక విరోధి ఎవరో కావాలి ఎందుకంటే ఒక స్థితి ఉంది కానీ అది అజ్ఞానాన్ని పోగొట్టి మార్గం లేదు కాబట్టి అజ్ఞానాన్ని పోగొట్టాలంటే అజ్ఞానానికి విరోధిని పట్టుకోవాలి విరోధి ఎవరు అంటే వివేకము కాబట్టి మీలో దుఃఖము కలగదు మీ దుఃఖమునకు విరోధి కావాలి దేవుడు మీ దుఃఖమునకు విరోధియా కాదు దేవుడు పరిస్థితిగా మరి మీ దుఃఖములకు విరోధి ఎవరు జ్ఞానం అయితే మరి భక్తిని ఎలా సమావేశం చేస్తారు ఎందుకంటే దేవుణ్ణి పెడితే కానీ భక్తికి సమావేశం కాదు అంటే భక్తికి సమావేశం ఎలా వస్తుందంటే మీరు దేవుడు కాళ్ళు పట్టుకుంటే ఆయన ఆ జ్ఞానాన్ని మీకు అప్పుడు మీ జ్ఞానం పోయి మీరు కూర్చోబడతారు అని అలాగ మీరు దేవుణ్ణి సమావేశం చేయాలి కాబట్టి అంతే తప్ప దేవుడు ఏదో మాయ మేము చెప్తాము దేవుడు మాయ చేస్తాడు అలాగే వర్తం దుఃఖం పోతుంది పోదు ఎలా పోతుంది దుఃఖం దుఃఖం అజ్ఞానం వల్ల పుట్టింది జ్ఞానం వల్ల మాత్రమే మరి ఇంకా దేవుడు ఏం చేయాలని దేవుణ్ణి ప్రార్థించు జ్ఞానం లోపలి ప్రార్థించు అసతోమా సత్యోగా అమసోమా నుంచి వెలుగులోకి నడిపించు దేవుడా అని ప్రార్థించు అప్పుడు ఆ దేవుడు నిన్ను చెట్టు నుంచి వెలుగులోకి నడిపిస్తాడు ఆ వెలుగు వల్ల నీకు అజ్ఞానం పోతుంది అప్పుడు నీ దుఃఖం పోతుంది అయితే దేవుడు కూడా డైరెక్ట్ గా దుఃఖాన్ని పోగొడతాడా పోగొడతాడు ఆయన కూడా ఇండైరెక్ట్ గానే పోగొడతాడు తీరా నీకు జ్ఞానం కలిగి దుఃఖం పోయేటప్పటికి ఆ దేవుడు నువ్వే అని నీకు తెలుస్తుంది వేదాంతం వేదాంతే ఇలా ఉంటుంది వేదాంతుల ముందు వీళ్ళందరూ కూడా స్వామి వివేకానంద అన్నాడు వేదాంత కేసరి అడవిలో వేదాంత కేసరి నాదం చేసినప్పుడు ఈ నక్కలు మిగతా జంతువులన్నీ కూడా పారిపోతాయి వేదాంత కేసరి కేసరి అంటే సింహం కాబట్టి వేదాంతం యొక్క గర్జన ముందు ఈ అంధవిశ్వాసములన్నీ కూడా ఎగిరి పెట్టడం సొత్తు దానికి భిన్నముగా వివేక వివేకము అస్యాహ ఈ ఆవృతికి అవిద్యకు నిరోధి నిరోధి విరోధి ఓహో వివేక గురించి కదా విరోధి ఏంటో చెప్పండి విరోధి విరోధి విరోధి ఎందులో అవునండి లింగం ఇష్యూ నాది నేను లైంగికుడా లైంగికులు అన్నారు కదా అస్యాహ అంటారు ఎందుకని ఆవృతి అవిద్య అందుకోసం అస్యాహ అంటారు తత్వజ్ఞానిని తత్వజ్ఞానము గలవాణి ఎందు చూసి తెలుసుకోండి అంటే ఎక్కడైతే వివేకము అజ్ఞానము పోగొచ్చిన దానికి దృష్టాంతం ఏమైనా చూపించండి మాకు అంటే తత్వజ్ఞానము గలవాడిని మీరు కొట్టుకున్న మహాత్ములు చూసుకోండి ఆయన ఎందు జ్ఞానం ఉండి ఆ విద్యను వారలోనది అన్నదానికి ఆయన దృష్టాంతం అది మీరు కూడా అవ్వచ్చు ఇప్పుడు మీరు ఎక్సర్సైజ్ వచ్చి సక్రమంగా చేస్తే బీపీ షుగర్ మీకు అని చెప్పాం అనుకోండి బీపీ షుగర్ కి ఎక్సర్సైజ్ విరోధి చెప్పాం అనుకోండి వాళ్ళు ఎక్కడైనా దృష్టాంతం చూపించు అంటే అలా నాయకున్నారు ఆయన చక్కగా నిత్యం ఎక్సర్సైజ్ చేసుకుంటారు ఆయనకి దీంట్లో షుగర్ లేదు చూపించవచ్చు అలా ఇప్పుడు దృష్టాంతం అలా చూపిస్తారు అదేవిధంగా ఎవరి అవిద్యకి ఏది విరోధి స్వరూపావర స్వరూపావరణం తన స్వరూపము కప్పివేయబడి ఉంటుంట ఆవరణం దానికి ఏది విరోధి అంటే వివేక జ్ఞానమే విరోధి వివేక జ్ఞానం అంటే ఏదో తెలుసునండి ఇది దేహము నేను కాదు నేను దేహమును తెలియవాడు అని దివంగుమోస్ అదో మంత్రం ఎప్పుడు కూడా నేను నేనెవరో తెలిసిన తెలియవాడను చేయువాడను కాదు తెలియవాడను మరి చేసేది ఎవరు ఎవరో ఒకరు చేస్తారు నేను తెలియవాడు ఇప్పుడు కన్యాదాత ఉంటాడు కన్యాదాత ఏ పనులు చేస్తాడు ఏ పనులు తెలియదు ఏ పనులు తెలియదు అన్ని తెలుసుకుంటూ ఉంటాడు ఎలా అర్కాలు తెచ్చారో అది వంకాయలు తెచ్చారో అది తెచ్చారు పిల్లవాడికి స్వాగతం చెప్పడానికి ఏర్పాట్లు చేశారు అది చేశారు మౌపులు వారు తింటే తిండి తినడానికి సిద్ధంగా ఉన్నారా ఉన్నారు కాబట్టి ఆయన కన్యాదాత ఏమీ చేయడు అలా అన్ని తెలుసుకుంటూ ఉంటాడు ఇచ్చి వాటికి తినడానికి సిద్ధంగా తెలుసుకోవడమే అది ఉంటే అది కాబట్టి నేను తెలియవాడను తెలియవాడను కాదు దేహము నువ్వు కాదు అది ఎవరు నేను తెలియవాడు అయితే దేహాన్ని పోసేస్తాం అప్పుడు నువ్వేమవుతావు అప్పుడు కూడా నేను తెలియవాడు దేహాన్ని పోసేస్తే కూడా నేను తెలియవాడు మనస్సులో సుఖ దుఃఖాలు ఉంటాయి మనస్సు అంటే సుఖ దుఃఖాలు ఉంటాయి మీరు మనస్సు మనస్సుని ఊరికే మధ్యాహ్నం దాని గురించి పడుతుంది మనస్సు అంటూ వేరే ఏమీ లేదు సుఖ దుఃఖంలో మనస్సు సుఖం కావాలని మీరు అనుకుంటే మీరు మనస్సు యొక్క బుట్టలో ఉండలేదు మనస్సు యొక్క పర్యా కొట్టేసింది మనస్సు పట్టేసింది నేను దుఃఖిని అని మీరు అనుకున్నారంటే మనస్సు యొక్క వాళ్ళలో మీరు ఈ సుఖ దుఃఖములు మనస్సు నేను కాదు నేను తెలియవాడను అని నేను తెలుసుకుంటే దాని పేరే వివేకం ఈ వివేకం ఎక్కడ ఉంటుందో అక్కడ ఆవరణము ఉండదు ఆవరణానికి వివేకము విరోధి కాబట్టి ఈ వివేకము విరోధి తప్ప కూటస్థజిత్తు విరోధి కాదు కూటస్థజిత్తు అలా కూర్చుని ఉంటుంది కోటి సంవత్సరాలైనా సరే కూటస్థజిత్తు కూటస్థజిత్తులాగే ఉంటుంది ఆవరణము లాగే ఉంటుంది కోటి సంవత్సరాలైనా కూడా అంచేతనే శంకరాచార్య గారు నువ్వు కోటి కల్పములు కర్మలు చేసిన యోగాభ్యాసాలు చేసిన తపస్సులు చేసిన యాత్రలు చేసిన నీ ఆవరణ నీ అజ్ఞానం ఎక్కడికి కూడా అలాగే ఉంటుంది కేవలము ఆత్మజ్ఞానం చేత మాత్రమే నీ ఆవరణం వివేక జ్ఞానం చేత మాత్రమే ఆవరణం పోతే కూటస్థితి ఎప్పుడూ ఉండనే ఉన్నది ఈ స్కీమ్ అంటే అదికి మెదడు మీద ఫోకస్ చేయడమేనంటంటే మీ మెదడు మీద ఫోకస్ అవుతాది అంటే ఆత్మ మీద ఫోకస్ పెట్టు ఆత్మ మీద ఫోకస్ చేయమనుకుంటున్నారు అంటే ఆత్మ మీద మీ మీద మీరే ఫోకస్ કરતા మీ మీద మీరే ఫోకస్ કરતા మీరు భుజం మీద మీరేకి కూర్చోవడగా ఇపెను ఏ కూర్చోవడం మీ భుజం మీద మీరేకి కూర్చోవడ <laughs> అలాగే మిమ్మల్ని మీరు ఏం ఫోకస్ చేస్తారు మేము చేయాల్సిందన్నా అనాత్మను అనాత్మగా దర్శించుకుంటుంది ఇంకా ఆత్మదర్శనం అంటూ ఉండదు వేరే ఇది ఆత్మ కాదు అని దేహము పక్కన పెట్టాలి ఇది మనస్సు ఆత్మ కాదు అని పక్కన పెట్టాలి అంటే అదే ఆత్మదర్శనం ఉంటారు అప్పుడు మీరు మిగిలి ఉంటారు ఎవరు మిగిలి ఉంటారో అదే ఆత్మ అదే తమ స్వరూపం అనే ఆత్మ అంటారు then to see the false as false is all that is required. అదే వివేకము ఉంటాయి to see the false as false అయితే ఫాల్స్ ని ఫాల్స్ గా చూడటానికి కరేజ్ ఉండాలి ధైర్యం ఉండాలి ఇప్పుడు కరేజ్ లేని వాడు ఫాల్స్ ని ఫాల్స్ గా చూడలేడు ఇప్పుడు ఇది డిమానిటైజ్డ్ నోట్ ఇది డిమానిటైజ్ ఒక కట్ ఉందండి ఇది డిమానిటైజ్డ్ అది చూసి పక్కన పారేయాలంటే కలిగి ఉండదా వాడు అలా బెగపెట్టేసుకున్న వాడికి దాన్ని చూసి గోరుకుని ఏడవడం పక్కనే అయిపోతాడు కరేజ్ ఉంటేనే ఇది డిమానిటైజ్ అని చూడగలుగుతాడు అలాగే బాడీ డిమానిటైజ్ అది ఆత్మ కాదు అది సొంపు కాదు అది నేను కాదు మనస్సును డిమానిటైజ్ చేయండి మోడీ గారి బాంబులో మనస్సు అనేది నేను కాదు అదేదో అలా చేస్తుంది చేయడం నేనైతే కదా నేనైతే అది అలా నాకు తగిలిందని నేను కంగారు కూడా నేను నేను కాదుగా కాబట్టి మనస్సు గురించి మీరు పెట్టుకుంటే అది కూడా మనస్తే ఆ వలలో పెట్టుకుంటారు మనస్సు గురించి పెట్టుకోకూడదు మనస్సు దాని దాన్ని మీరు ముందు అసలు మనస్సు గురించి మనం ఈ మనస్సుని ఎలా దారి తీసుకురావాలి అనే వేదన మానేసి దీన్నేమిటి దానికి తీసుకొచ్చింది అది నేను కాదుగా అని మీరు మీకు నేను నచ్చజెప్పుకుని అలా సాక్షిగా ఉండిపోతే అయిపోయింది ఇంకా మనస్సు మిమ్మల్ని ఇబ్బంది పెట్టనే పెట్టదు సో అటువంటి వివేకము మాత్రమే ఆవరణమునకు విరోధి అవుతుంది తప్ప కూటస్థితికి విరోధి కాదు అని తెలుసుకోవాలి ఓకే మళ్ళీ ఇంకో దాన్ని చెప్తాం తత్ ఆ కూటస్థ చైతన్యము విరోధి చేయదు ఆవరణమునకు విరోధి అయినట్లయితే ఆవృతి ఆవరణము ఈ నిశ్చయముగా కేనాయవనిచే అనుభూయత అనుభవించబడుగాక అంతా బరువు అంతా కర్మక్రియోగాలే అనగా ఎవరైనాను ఆవరణమును అనుభవించవలసిన పని లేదు ఇది తర్కం కానీ అందరూ అనుభవిస్తున్నారు అందరూ ఆవరణాన్ని అనుభవిస్తున్నారు కనుక కూటస్థితి ఆవరణములకు విరోధి కాదు సెటిల్ అయింది మంచిదే కూటస్థితి విరోధి కాదు మరి విరోధి ఏమిటో చెప్పండి ఎందుకంటే ఆవరణం పోవాలి కదా ఊరో దేవుడు చెప్పండి తూ కాదైతే అస్యా ఈ ఆవరణమునకు వివేక ఆత్మానాత్మ వివేకము విరోధి విరోధి విరోధి మంచి మాట చెప్పారు ఎందుకంటే ఆవరణం పోవాలి ఆవరణం పోతే సూర్యుడు కనపడతాడు అన్నట్టుగా ఈ లోపల ఉండే అజ్ఞాన ఆవరణం పోవాలి పోతే మనకి ఆత్మస్వరూపం ప్రకాశిస్తుంది మనం జీవన్ముక్తులం అవుతాం కాబట్టి ఆవరణానికి విరోధెవరు చెప్పండి ఆత్మ అనాత్మ వివేకమే ఆవరణములకు విరోధి ఇలా ధ్యానం పుస్తకం ఒకసారి లేదు ఈ పుస్తకం కాదు విలువై ఏదైనా బ్యాలెన్స్ లో ఈ పుస్తకం ఇటువైపు బంగారం ఒకవైపు పెడితే ఆ బంగారం ఉండేటువంటి పుస్తకం తీసుకోవచ్చు బంగారం ఇదేదా ప్రయత్నం అయితే చేస్తున్నా చేస్తున్నాను మీకు కొంచెం అవుతుంది ప్రారంభం నుండి నీ దృక్పథమును సరిదిద్దుకో నీ ఆలోచించే పద్ధతిని సరిదిద్దుకో నీవు చాలాసేపు అలసట గాని దేహదృష్టి గాని లేకుండా కూర్చుండగలగాలి ఇలా కూర్చోవాలి ధ్యానం కదా పుస్తకం ధ్యానంలో చేయాల్సింది ఏంటండి కూర్చోవాలండి కూర్చోనంతసేపు కూర్చోలేమండి విసిగేస్తుంది అనే మాట ఉండదు చాలా మంది కూర్చుంటే కూడా అలసిపోతారు అదే మానసికమైన అలసట మనస్సుకు అలసట వచ్చేస్తుంది అది తగ్గించు అది అభ్యాసం చేస్తే అలాగే దేహ దృష్టి లేకుండా కూర్చోవాలి కూర్చుని దేహము నేను అలా కాదు చెప్తాడు ఆయన ఫలానా ఆసనం అనే నియమం లేదు కుర్చీని చేర్లబడి కూర్చుండవచ్చు లేక చేతులను కాళ్ళను చాపి కూర్చుండవచ్చు లేదా వెళ్ళకెలా పనుండవచ్చును కూడా ఇంకేముంది మరి ధ్యానం ఏమిటి దాంట్లో ఆమె అలకదు దేహాభిమానమును పూర్తిగా విస్మరించగలిగితే చాలు అలా ఇలాగే కూర్చోవచ్చు కూర్చొని ఇది దేహము నేను నేను తెలుగువాడు ఈ దేహం నాకు తెలుస్తూ ఉన్నది తెలుగు నా స్వరూపం అదే ధ్యానం అలా కాకుండా ఇలా విసుకుపోయి కూర్చుండి నేను బాగా గట్టిగా కూర్చున్నాను అని అనుకుంటే అది ధ్యానం కానే కాదు ఎందుకంటే దేహాభిమానం అలాగే ఉందిగా ఇక మనస్సు మనస్సు మరి దేహం అయితే తర్వాత మనస్సు కదా మనస్సు కూడా ఆత్మ కాదు అప్పుడు మనస్సులోని బరువు బాధ్యతలన్నింటినీ విడిచిపెట్టింది అది ఎలాగో తెలుసుకున్నా దానికి దానికి మీకు తండ్రులు ఈ బరువు బాధ్యతలన్నీ కల్పన మీరు మోసేది ఏమీ లేదు మీ బాధ్యత ఏమీ లేదు అయ్యేదేదో అవుతూ ఇప్పుడు వాడికి ఎవరికో సర్జరీ చేయడం మీరు గది బయట కాపలా కాశారనుకోండి వాడు వాడికి రోగం లేకుండా మీరు కాపలా కాయడం వాడు అవుతుందా ఒక ఆయన గది బయట కాపలా కాశాడు ఏదైనా ఇక్కడ కాపలా కాసేవంటే మా వాడు సర్జరీ అయిందండి అందుకోసం కాపలా కాశాడు భోజనం చేసేవాళ్ళు లేదు వాళ్ళు ఎప్పుడు వస్తారు ఎనస్టీషియా బయటకు ఇంకా మూడు రెండు మనం వెళ్ళి మూడు చేసినా కాదండి మరి మనం వెళ్ళిపోతే వెళ్ళిపోతే ఏమవుతుంది పిచ్చి అంటే దీన్నే అంటారు చక్కగా వెళ్ళి ముఖం కట్టుకుని కడుపులో భోజనం చేసినా అప్పటికి ఎనస్టీషియా తగ్గుతుంది మరి వాటి రోగం మాట రోగం మాట పోతాం అంటే రేపటికి తెలుస్తుంది రోగం తగ్గిందో మారిందో కాబట్టి ఈ నవల మహర్షి చెప్పేవారు ఆ బొమ్మ ఉంటుంది అది ఇలా మోసుకున్నట్టు కూర్చుని ఉంటుంది అది మోసేదే ఉండదు అలాగా మీరు మోసేస్తున్నారా బరువు బాధ్యతలు అన్నింటినీ మీరు మోసేది ఏమీ లేదు అయ్యి అవుతాం నేను నా బాధ్యత నేనే కాపాడుతున్నాను అది అదే భ్రమ నా పిల్లల్ని నేనే బయట తీసుకో అది భ్రమ మీరు మీ బరువు బాధ్యతలన్నీ కలిపేటప్పుడే ఈ మాట గుర్తు చేసుకుంటే విడిచిపెట్టడం చేయండి మరో పెట్టి విడిచిపెట్టి తర్వాత ఏం చేయాలి మనస్సు పూర్తిగా శాంతముగా విశ్రాంతిగా ఉండనివ్వు అయిపోయింది దాని దాని దగ్గర శాంతిగా ఉండని దాని మీద బరువు లేపెట్టదు ఆలోచనల ఎందు తగులు కొనకుండా ఆలోచించే ప్రయత్నమును ఏమీ చేయకుండా మనస్సు శాంతమై కుదురుగా ఉండునట్లు చూసుకోవచ్చు నేను తెలుగు నుడికారాన్ని పనికట్టుగా ప్రయోగించాను కుదురుగా ఉండడం మనస్సు మనస్సు కుదురుగా కుదురుగా అంటే తెలుగు వచ్చిన వాళ్ళకి తెలుస్తున్నాను అలా చూసుకో దేహమైంది మనస్సు ఇప్పుడు ఇంకా కూటస్థితికి వచ్చాం ఇప్పుడు నిన్ను నీవే నేను ఎవరు అని ప్రశ్నించుకో అది కూటస్థ చిత్తికి వెళ్లే ఉపాయం ఆ వివేకం దేహము మనస్సు వివేకం చేసి కూటస్థ చిత్తి ప్రకాశించు అలా చేయాలి తర్వాత ఆయన మరి ఆయన చెప్పి మాటలు చెప్తుంటే ఆశ్చర్యం వేసేస్తుంది చాలా మంది దేవుని విషయం నేను పాయింట్అవుట్ చేస్తూ ఉంటాను దేవుని విషయంలో ఎంతవరకైతే మీరు దేవుణ్ణి అన్యముగా ఇతరముగా చూసి ప్రయత్నం చేస్తూనే ఉంటారు అంతవరకు అజ్ఞానంలోనే ఉంటున్నారు అంటే ఒకడు అంటాడు మరి ఈ దేవాలయాలన్నీ ఏమిటండి ఈ ఏ ఒక నువ్వు చెప్పు నేనేం చెప్తాను నువ్వు చెప్పు దేవాలయాలన్నీ ఏమిటి యాత్రలన్నీ ఏమిటి మరి వీళ్ళందరూ ఎందుకు చేస్తున్నారు ఏమో ఎందుకు చేస్తున్నారు అని వాళ్ళు అదే తత్వాన్ని తెలుసుకునేటువంటి ధైర్యం ఉండదా ఖరీదు ఉండదు ఆయన ఏమి జరుగుతున్నది దేవుడు బయట నుండి లేదా కొంత దూరము నుండి ధ్యానము ద్వారా మనకు దర్శనమిస్తాడని తలపోయుట అజ్ఞానం మీరు ధ్యానం చేసేస్తే ఆయన ఎక్కడి నుంచో వస్తాడు వచ్చి మీకు దర్శనం అజ్ఞానం ఇక ఇంకోటి ధ్యానము ద్వారా మనము దైవత్వంలోనికి మారిపోతాము అని తలపోయుట కూడా అజ్ఞానమే మీరేం దైవత్వంలో మారిపోరు మీరు దైవత్వం అయ్యే ఉంటాను అయ్యే ఉంటాను అటువంటిది ఏదీ లేదు ఇప్పటికే నీవు అదియే అయి ఉన్నావు తత్వముసి కాబట్టి కొత్తగా మారింది ఈ పుస్తకం తెలుసుకోవాలి పేరా కంటే దీంట్లో పేరాలు పెద్దగా ఉంటాయి ఎవరో నన్ను అన్నారు ఏమిటండి పెద్ద పేరాలు నేను ఎట్లా పెద్ద పేరాలు స్వామి ఓంకారం పెట్టే పెద్ద పేరాలు నువ్వు అలాగా అలాంటి ప్రశ్న అడగద్దు ఆయన పేరా ఏం పెట్టారో అదే ఉంటుంది మనం ఇంకా మన స్వంత కవితం ఏముండదు ఆయన పుట్టిన దాన్ని జాగ్రత్తగా అందివ్వడమే మన పని సో దేహమునందు లేదా దాని చుట్టూ ఉండేవాటి ఎడల తాదాత్మ్యముతో జీవించే సందర్భంలో నేను ఎన్నటికీ విశ్రాంతిగా ఉండలేదు ఇక్కడ ఈ దేహమునందు అభిమానముతో జీవిస్తూ ఉండే నీవు జీవిస్తూ ఉండే నీవు సర్వదా ఒక రకమైన అసంతృప్తితో ఏదో వెలితి భావనతో ఇంకెక్కడో బాగుంటుంది అనే అశాంతితో జీవిస్తూ ఉంటావు ఆయన దేహం గురించి చెప్తూ ఉన్నాడు ఈ నందు మీకు ఆనందము లభించదు సకల భోగ్యములు సౌకర్యములు చుట్టూ ఉండే పరిస్థితులలో చేసుకున్న చిన్న పెద్ద మార్పులు కూడా మీకు ఉన్నదానికంటే కొంచెమైనా అధికంగా ఆనందాన్ని కలిగించలేము అంటే దేహాభిమానాన్ని బట్టి ఇవన్నీ ఏదో మనం ఉద్ధరిస్తాయని మనం తెలుసుకుంటాము నేను ఒకదాని కోసం చూస్తున్నాను దాన్ని అది చూసుకుంటే అది దొరకలేదు కానీ ఇంకేవేవో ముత్యాలు చాలా దొరికాయి దొరికిన ముత్యాన్ని వదిలిపెట్టేయడం ఎలా కాని దాన్ని ఆస్వాదించి ముందుకు వెళ్లే ప్రయత్నం చేస్తున్నాను ఇక్కడ దీనికోసం బహుశా దీనికోసమే అనుకుంటా సకల ప్రార్థనలు సకల పూజలు సకల వ్రతములు మరియు సకల యోగములు లేదా సకల సాధనలు ఏదైనా కేవలము ఈ భావనను మేల్కొల్పి నియంత్రించి నిలబెట్టుటకు మాత్రమే విధించబడినది ఈ భావన అంటే ఆ కూటస్థ భావన ఆ పైన దాని తప్పకుండా ఈ దేహమునందు మరియు ప్రపంచమునందు ఈ అల్పమైన జీవితమునందు శక్తిని మరియు కాలమును వ్యర్థం చేయకుండా దైవత్వ స్పృహ యొక్క ఆనందమును అనుభవించడం వరకు మాత్రమే ఇవి అన్ని ఉద్దేశించబడినవి ఆ పైన చెప్పిన సాధన ప్రతి వ్యక్తి ఈ సాధనలను అయిన రీతిలో నిర్వహిస్తే అవి అన్నీ ఒక లక్ష్యము చేరుకునే సాధనములుగా ఉపకరించవచ్చును కానీ అవి ఎన్నటికీ తమంత తాము లక్ష్యములుగా కావు లక్ష్యములుగా ఉద్దేశించబడలేదు అవి ఏమిటవి సకల ప్రార్థనలు సకల పూజలు సకల వ్రతములు మరియు సకల యోగములు అవి లక్ష్యములుగా చెప్పబడలేదు మనల్ని శరీర స్పృహ అంటే దేహాభిమానము నుండి విముక్తిని కలిగించి దైవత్వ స్పృహలో అనే లక్ష్యములు ఇచ్చుటలో ఆ సాధనలు ఎప్పుడు ఎక్కడ అసమర్థములను అప్పుడు అక్కడ అవి తమ ఉద్దేశమునందు మరియు ఫలమునందు విఫలమైనవి కొంచెం పొడిగాది వాక్యం అది కూడా మళ్ళీ ఆయన సమస్య ఆ వాక్యాలు అలా ఉంటాయి కావున వాటిలో మనము మార్పు చేసుకోవాలి కావున లేదా వాటిని దోషిపుచ్చవలేదు అంటే మీరు చేసే వ్రతములు పూజలు యాత్రలు యజ్ఞములు యాగములు యోగములు ఇవన్నీ కూడా మీకు దేహస్పృహ నుండి ఆ కూటస్థ చిత్త స్పృహలోకి తీసుకెళ్ళాలి అందుకోసమే ఆ ఉద్దేశం ఇవ్వలేదు అది అలా తీసుకెళ్తే ఉపయోగపడుతుంది వాళ్ళు తీసుకెళ్ళకపోతూ ఉంటే మీరు వాటిని మార్పు చేసుకోండి లేకపోతే అవన్నీ వేస్ట్ దానికోసం నేను కాబట్టి వివేకము వివేకం గురించి మాట్లాడాలి కానీ వివేకాన్ని విడిచిపెట్టి ఏదేదో మాటలు మాట్లాడితే ఉపయోగం ఒక ఆయన దాకినీ తంత్రము డామర తంత్రం డామర తంత్రం ఎలా ఉన్న పేరు చూడండి డామర తంత్రంలో ఏదో దేవత కలదు ఆ దేవత శుక్ల శుక్లశ్యామల అది చూసాం శుక్ల శ్యామ శ్యామల అంటే నల్లది శుక్ల అంటే తెల్లది కాదు శుక్ల శ్యామల కాదు సుఖ శ్యామల సుఖ అంటే సుఖ అంటే పక్షి ఆ పక్షి చిలుక చిలుక వలె శ్యామల వర్ణము కాదు శ్యామలంటే ఏదో తేనె వర్ణము ఏదో ఆ చిలుకకు ఉండే రంగు అలా ఉంటుంది ఆ దేవత ఆ దేవతని నువ్వు పూజ చేయి లేకపోతే నువ్వు జపం చేయి అని ఆయన అడుగుతాడు ఇంకే ఇంక దేవతలు ఎవరు వర్కలేదు ఆయన ఆ దేవతే అలాంటి దేవత ఒకటి ఉందని నాకు మొన్ననే తెలుసు అది కారులో పోతుంటే ఏదో పుస్తకం చదువుతుంటే అక్కడ దొరుకుతుంది ఓహో ఇలాంటి దేవత ఉంటుందా అని నాకు మొత్తం తెలుసు మీకెవరికైనా పరిచయం ఉందా సుఖశ్యామల ఇలాంటి జపాలు తపాలు వ్రతాలు ఇవన్నీ మనల్ని దేహస్పృహ నుండి పైకి లాగి ఆ చైతన్య స్పృహలోకి తీసుకువెళ్తే అవి ఉపయోగపడుతుంది లేకపోతే అవి ఎందుకు పనికిరాదు అంటున్నారు ఆయన ఉన్న బద్దలు కూడా చెప్పేస్తారు ఆత్మనిష్ట విషయంలో అంత ఖచ్చితమైన మహాత్ములు నేను కొంతమందిని చూశాను స్వామి ఓంకార్ స్వామి రామదాస్ స్వామి రామదాస్ ఆ రామదాస్ ఆశ్రమానికి వెళ్తే ఓం శ్రీరామ జయరామ జయ జయరామ ధ్యానం అని జపం చేసుకుంటాం ఆయన ఈ మంత్రాన్ని అందరి చేత జపం చేస్తూ కానీ ఆయన బోధాలను చూసినట్లయితే అంత ఖచ్చితమైన ఆత్మతత్వాన్ని పొందిన వాళ్ళు చాలా అద్భుతం మళ్ళీ ఈ ఓంకారే అక్కడ రామదాస్ అయ్యారా అన్నంత అద్భుతంగా చెప్తారు స్వామి రామదాస్ నార్త్ ఇండియాలో స్వామి రామచంద్ర దాస్ స్వామి అఖండానందులు వీళ్ళు ఆధునికులు అర్వాచీయులు కొంచెం ప్రాచీనులు అంటే వివేకానంద స్వామి స్వామి అలాగే రామకృష్ణ పరమహంస తర్వాత Swami Ramatirtha the kingpin Ramana Maharshi నేను మీకు పేరు చెప్పాను తొమ్మిదో చెప్పడం నిసర్గదత్త మహారాజ్ ఇలాంటి వాళ్ళు కొద్ది మంది ఉన్నారు వీళ్ళు భారతీయులని మీరు అనంతు వీళ్ళు వసుధైవ కుటుంబీకులు ప్రపంచం అంతా కూడా ఆరాధిస్తుంది భారతీయులు అనే మాటే లేదు భారతీయులు తక్కువ నిసర్గదత్త మహారాజుని ఆరాధించే వాళ్ళు ఎంతమంది ఉన్నారు తక్కువ వీళ్ళందరి ప్రత్యేకత ఏమిటంటే వివేచన ఈ శ్లోకంలో చెప్తుందే వీళ్ళందరూ హైలైట్ చేశారు చాలా గొప్ప మహాత్మ వివేకస్తు విరోధ్య తత్వజ్ఞాని దృశ్యతాం వివేకము అజ్ఞాన విరోధి ఆవరణ విరోధి అనే ప్రిన్సిపుల్ కి మీకు దృష్టాంతం కావాలంటే ఎక్కడ చూస్తారు తత్వజ్ఞానిని దృష్టి ఆ తత్వజ్ఞాని ఎవరు ఇప్పుడు తొమ్మిది పేరు మీరు వాళ్ళలో చూసుకోలేదు ఆ వివేకము ఆత్మ ఆవరణములకు విలువలే వాళ్ళకి మీకు కనపడదు అలా చూసుకోండి ఆరోపిత దృష్టాంతం ఉంది అది మళ్ళీ క్లాస్ లో పెట్టుకున్నాం డెవలప్ ఓం శాంతి శాంతి శాంతి